ఓం సహనావతు సహనోనత్తు సహ వీర్యం కరవామి తేజస్వినావీతమస్తు మావిద్విషావంతి ఓం శాంతి శాంతి శాంతి తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి వై సత్యం ఏషామేష సత్యం నచ విధిశాస్త్రం ఏతావతా నిర్వచనం నాపి ఉక్తకారకాల భేదం విధిశాస్త్రం ఉపనిషదాం అదంతా చూశాను ప్రత్యక్ష అనుమానాలకి భంగం కలుగుతుంది అంటాడు ఇది అది యోగమత్వానికి మెకత్వానికి శ్రేయకస్తుతే వచ్చేక్ష ఆ అనుమాన ప్రమాణాలకు విరోధమై మెకత్వానికి శ్రేయకస్తుతే కర్మకాండ భావము వేదము దానికి విరోధం उपासनाకి విరోధం భక్తి విరోధం పూజకు విరోధం అంత విరోధం ఉ అదే యోగస్త సమస్య అత్రోడిష్కతే అంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాన్ ద్వైత వాసన అని ఓ మాట అంటే ఏకత్వము అద్వైతము అంటే నాన్ డిఫరెన్స్ దాని మీద ఆ నాన్ డిఫరెన్స్ అనే ఆ ఫీలింగ్ రావాలి ఎంతసేపు నువ్వు వేరు నేను వేరు భేద దృష్టి కాకుండా దాని వరకు మనం ఒకటే నీ సుఖం నాది నా సుఖము నీ దుఃఖము నా దుఃఖం ఒకసారి అనే ఏకత్వ దృష్టి వేద దృష్టి నువ్వు వేరు నేను వేరు నీ సుఖం నీది నీ దుఃఖం నీది నా సుఖం నాది నా దుఃఖం ఇది భేద దృష్టి ఇది ఏకత్వ ఫిజికల్ గా ఎవరు ఎవరు ఇష్యూస్ కూడా ఉంటాయి సంసారం నడుస్తూ అది దృష్టి ద్వేషం ఏకత్వమా నా భేద దృష్టిగా ఏకత్వ దృష్టి భేద దృష్టి కలగాలంటే వాళ్ళకి మహాపుణ్యం చేస్తున్న వాళ్ళు అన్నీ ఉండాలి ఈశ్వరానుగ్రహం ఉండాలి అప్పుడే ఏకత్వ దృష్టి అభేద దృష్టి అనుభవాన్ని అంటే భేద దృష్టికి ఈశ్వరానుగ్రహం అక్కర్లేదు పుణ్యం అక్కర్లేదు శాస్త్రం అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఎందుకంటే భేద దృష్టి పశు పక్షాలను మొదలెట్టి సకల ప్రాణులకు అతి సహజంగా కలిగిన దృష్టి భేద దృష్టే మనం వేరు వేరే చెప్పడానికి ఎంత పాటించినందుకు పాఠాలకు చదువులకు వేరు వేరుగా కనుక్కున్న మూలంలో ఒకటి అంటే మనకి ఇవన్నీ అవసరం కాబట్టి దేవుడు అక్కడ ఎక్కడ ఉన్నాడు మనం ఎక్కడున్నా ఆయన సర్వశక్తి ఉంటూ మనం ఇబ్బందిగాని వల్ల చెప్పడానికి పెద్ద పాటించేది దీని గురించి స్వామికి ఆ ఉదాహరణ కథ చెప్తూ ఉంటాం చాలా సార్లు వచ్చిందా కదా మళ్ళీ కొత్తగా మనం కష్టపడే ప్రారంభంలోనే మళ్ళీ కష్టంలో ఏం లేదు ఒకటి నేతలు తెలియడానికి వాళ్ళు ఇంత విద్వాంసులు కావచ్చు మురారి అంటే మంగళి మంగళ పనిచేసి అతనికి తెలుసు నేను శాశ్వత మంగళ పని చేసి వాడికి తన తను వేరు తన చేత సర్వీస్ చేయబడుతున్న ఈ మహాత్ములు వేరు అని తెలియదు తెలుస్తాం ఉగాది అతని పేరు కాబట్టి భేద దృష్టి కోసం శాస్త్రాలు చదవడం అనవసరం భేదం కల్పితమైతే అభేదం సత్యమైతే దానికి శాస్త్రం లేదు అవసరం ఇప్పుడు తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు అలా భయం నుంచి పన్నెండు అయ్యేపటికి నెత్తి మీదకి వస్తాడు మళ్ళీ ఫర్దర్గా భయం సాయంకాలం ఆదాయపటికి పశ్చిమాన అస్తమిస్తాడు ఇది తెలియలేదు శాస్త్రం ఏంటిది ఇది ఎవరికి తెలుస్తుంది పశువుల కాపరి దగ్గర అందరికీ తెలుస్తూ ఇది శాస్త్రం అక్కడ కానీ సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం సూర్యుడు ఎక్కడికి వెళ్ళడం ఉన్న చోటే ఉంటాడు కదలకుండా ఉంటాడు అవును అది తెలియాలంటే మనం శాస్త్రంలో రాసి చదువుకోవడానికి సరిపడండి ఇంటర్మీడియట్ సరిపడదు బీఎస్సీ సరిపడదు ఎంఎస్సీలో వచ్చాడు కొంచెం క్లియర్ అవుతుంది ఆయన కాబట్టి కనపడేది సత్యం అని తెలుసుకోవడానికి శాస్త్రం అక్కర్లా కనపడేది సత్యం కానప్పుడు మాత్రమే శాస్త్రం అవసరం అవుతుంది దాని వ్యవస్థ ఈ దీన్ని అర్థం చేసుకోకుండా అదిగో అద్వైతం అన్నట్లయితే అంతా విరోధమే అని అలాంటి వాళ్ళు ఉతక్క దూషితాంతస్కరమాన బ్రాహ్మణాది వదనాలు సదా అనుకంపనీయ అది చెందుతున్నారని మీరు అనుకోండి బ్రాహ్మణాది వర్ణం వారు వాళ్ళు ఉత్తములు ఏమీ కాదు వాళ్ళు అసలు పెద్ద దృష్టిగా వాడు ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఒకళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు దాంట్లో అభేద దృష్టి గలవాడు ఉత్తముడు భేద దృష్టి గలవాడు అధముడు పది మంది క్షత్రియులు ఉన్నారు మహారాజులు ఎంతో మంది జనక మహారాజు మొదలైన అభేద దృష్టి గల వాళ్ళు ఉత్తమం దుర్యోధన దుశ్శాసన మొదలైన భేద దృష్టి గల వాళ్ళు అర్థం అనర్థం సో సమాజంలో ఏమంటారు లేనివాడైనా భేదమే సత్యం అనుకుంటే అర్థం భేదము సత్యం అని తెలుసుకుంటే సో అనుకంపనీయ కథములను చూసి మనము నిందించం అనుకంపనీయ వాళ్ళని చూసి అడిగో పాపం సూక్ష్మరత్నము మూర్తులు అని మనము సూచించాలి సూచించడం అనుసూచ్య అంటే అయ్యో పాపం వీళ్ళు భ్రమలో ఉన్నారే వీళ్ళ భ్రమలో ఉంటుంది అని అవుతుంది వాళ్ళ కనుక భ్రమలో ఉన్నారంటే మనం కోపం మీకు తెలియదు అంటే కోపం ఒక ఆయన రాశాను ఒక సెంటెన్స్ నాకు ఈమెయిల్లో ఇచ్చాను నేను రిప్లై ఫోన్ చేశాను రిప్లై ఉంటే ఫోన్ చేశాను మీరు ఈమెయిల్ చూసారా చూశాను అంటే ఆ ఈమెయిల్ మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక చెప్పాలి నేను రాసింది కొంత ఇన్యాక్యురేట్ గా ఉందండి అమ్మ ఇన్యాక్యురేట్ ఇంగ్లీష్ అంతకంటే మెత్తగా మీరు చెప్పడం చూస్తాం నువ్వు రాసింది తప్పు అని చెప్పాలి ఇంతకంటే బెస్ట్గా మీరు చెప్పడం చూస్తాం మీకు ఎందుకంటే ఆ సమయానికి నాకు చర్చ కాదు ఫ్యూరియస్ అప్పుడు నేను ఏమన్నానంటే ఓకే ఓకే మీరు మాట్లాడడం మాట and therefore any further explanation is a requirement. So have a nice day and will be jubilated and this is what this witness. Okay, I don't know. He doesn't have an open mind. So, then I brought one such a time to render. When they నాకు కర్మయోగం అంటే తెలిసిపోయిందండి ఆ పైది భక్తి యోగం చెప్పండి అన్నాను అంటే నేనున్నాను చూడండి మీరు ఓపెన్ మైండ్ అంటే నేను మాట్లాడతాను భక్తి భక్తి యోగం అంటే కాదు మాకు ఒక్క మైండ్ చెప్పండి అంటే మీకు తెలియదని నేను అనుకుంటున్నాను I have a feeling that you ఎందుకంటే there is lot of misinformation I have a feeling you not know what is South Jersey వాళ్ళు వేలాంటి పర్యాణించు అంచేతనే మిస్ఇన్ఫర్మేషన్ అన్నాను అంటే వాళ్ళు సో అంటే స్వామికి మీకు చెప్పండి చెప్పండి ఐ స్పోక్ అన్నాను కర్మయోగం ఆ తర్వాత వాళ్ళు నేను మా పనులకు వెలిగించడం చాలా సంతోషంగా నన్ను ప్రశంసిస్తాను ఓపెన్ నన్ను ప్రశంసించడం పాయింట్ కాదు పాయింట్ మనిషి కాబట్టి అలా అనిపిస్తుంది అయ్యో పాపం శాంతిలో ఉన్నారు వీళ్ళు కర్మయోగం తెలుసును అనుకుంటున్నారు అయ్యో తెలుగు మహాలయ తెలియదు వీళ్ళకి అని అనిపిస్తుంది అనిపించినప్పుడు మనం ఛాన్స్ ఇస్తే మనం శబ్దం వీళ్ళకి అని కూడా అనిపిస్తుంది వాళ్ళు పొద్దున వాళ్ళు పెద్ద భోజనం చేస్తున్నారు వాళ్ళకి మనం సేవ చేద్దామని అనిపిస్తుంది but they should give you a chance అనుకుంటుందా అంతే తప్ప దీంట్లో దిగలాంటిది లేదు ట్రై చేస్తాం చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళు తెలుసుకునే తెలుసుకోవటం లేదు వాళ్ళు తెలుసుకునే లక్షణం లేదని తెలిస్తే ఆశీర్వదనం చేసి పెడతాం నేను కృషి చేసి కారణార్థ చిన్న సంప్రదాయ బుద్ధి అనేది ఈ సంప్రదాయ అనే దానికి సంప్రదాయం అంటే ఏమిటో చూసిన మడిబట్టి పడుతున్న అర్థాలు దీన్ని కిచెన్ రెలిజియన్ అన్నారు సంప్రదాయం దానికి సంప్రదాయం పేరు పెట్టి మీరు సొంతపోయారు మీరు భాష మీద మీరు ఎవరైనా అధికారం చెలాయిస్తున్నారా లేదు మీరు పేరు పెట్టచ్చు కానీ మీరు దానికి సంప్రదాయం పేరు పెడితే అసలు సంప్రదాయాన్ని మీరు మిస్ అయిపోతారు కదా దానికి ప్రాబ్లం కదా నేతి బీరకాయలో నెయ్యి ఉందనుకున్నట్టు నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో ఈ సంప్రదాయంలో సంప్రదాయం ఉంది సంప్రదాయం అంటే సంస్కృత ప్రధానం ఆ జ్ఞానము చక్కగా విద్యార్థికి అందజేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఈ సంప్రదాయం అది బ్రేక్ అయిపోయింది అది వేరే విషయంలో బ్రేకింగ్ వీళ్ళు ఉంటే ఉపనిషత్తులు వల్లించడం వాడికే పొరకొచ్చారు తప్ప అద్వైత తత్వాలు తెలుసుకోలేకపోయాయి ఎందుకంటే వీళ్ళకి ఉపనిషత్తులు వల్లింపజేసిన వాళ్ళు వల్లివేయించేదే తప్ప వీళ్ళకి ఆ సంప్రదాయం చెప్పలేదు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందివ్వలేదు ఎందుకు అందివ్వలేదు తెలుసా ఆయన దగ్గర లేదు కాబట్టి అందుకు వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఇప్పుడు మంత్రం చెప్తున్నాడు అనుకోండి మంత్రం చెప్తుంటే నేను వెంటనే పెట్టేస్తాను నేనే కాదు ఒకటో సంఘం దగ్గర కూడా ఎవరైనా పట్టిస్తారు ఎవరి చెప్పుకున్నావా నువ్వు అంటే బాగా ఆయన నీకు ఎవరో పట్టలేదు ఆయనే తప్ప ఆయన తప్పు చెప్తారు అది చేస్తుంది నువ్వు తప్పు సో కాబట్టి సంప్రదాయం విచ్ఛిన్నమే ఆ ఏకత్వం శృతి యొక్క బోధ ఏకత్వం శృతి వర్సెస్ స్మృతి పెద్ద టాపిక్ ఈ టాపిక్ మీద వివేకానంద స్వామి రామతీర్థ వీళ్ళందరూ మాట్లాడారు శృతి ఏకత్వాన్ని శృతి అయితే కాలక్రమంలో ఏమైంది శృతిని వెనకబడిపించి దాని నుంచి స్మృతులు బయలుదేరు స్మృతి అంటే డివిజివ్ గా ఉంది స్మృతి ఏమనుకుంది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూర్యుడు ఈ శుద్ధుడిని ఇటుదానిముద్దు అటుదానిముద్దు ఆడవాళ్ళకి జరుగుతుంది ఇది జంత కాబట్టి శుద్ధిలో ఇవే ఉండవు శుద్ధి మీరు ఎప్పుడైనా తత్వం శాంతి తత్వసేను ఇవే ఉండవు ఇదంతా స్మృతి so Swami Ramatirtha the smriti has made the smriti into a dead letter అని అంటారు స్మృతి వచ్చి శృతిని డెడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి పాటిస్తుంది తత్వమసి అనే అభేదము వెనక్కిపోయింది మీరు వేరు మేము వేరు మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు అనే భేదము చాలా ఫోర్స్ఫుల్గా ముందుకు వచ్చేస్తుంది దిస్ ఈజ్ హౌ ఆగమార్థం యొక్క సంప్రదాయం విచ్ఛిన్నమైన కథం ఓకే మంచిది శిష్యులు అంటే కుటుంబీయులు రైతులు జానపడాల్సిన వాళ్ళు వాళ్ళకి సంప్రదాయం విచ్ఛిన్నమైపోయింది అని ఈ మాటలు కొంచెం మోసమైన మాట్లాడలేదు అది నేను మోసమైన మాటలు మాట్లాడేసే బాధ్యత ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ కథం ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివత్రాది ద్వారీ శబ్దాది అంటే చెవు కన్నీరు చెవి కన్ను మొదలైన ఇంద్రియాలు ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియములతో శబ్దము చెవుతో శబ్దాన్ని కన్నుతో రూపాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రత్యక్ష ప్రమాణం ప్రత్యక్షంగా అందరికీ తెలుసుకోవచ్చు కాబట్టి బ్రహ్మ అద్వయము అని చెప్పడానికి విరోధం వస్తుంది అని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళని మేము ఒక ప్రశ్న అడుగుతాము అదే కదా మేము వాదిస్తున్నది చెవితో ఉంటున్నాము శబ్దాలు భిన్నభిన్నాలుగా ఉన్నాయి ఇప్పుడు చెవితో వినివాడి సారీ అంటారు అంటే ఈ సారణ ఆ పారణ భేదం కలుగుతాము అని అని చెప్పు చూడండి భేదం సాకి పాకి భేదం కలుగుతాము అని మీరు అంటే వెంటనే ఆవేశపడిపోయి ఊడిపోతూ పోకుండా ఏమయ్య సాను పా ఒక్కటంటావు మేము మనిషివా లేకపోతే మరొకట సాయేమో మొదటి స్వరం పా పంచమ స్వరం ఇది ఇలా మొదటి కాబట్టి ప్రత్యక్ష నీతి నీకు చెవులు ఉన్నాయా లేవా నువ్వు వాడుగా సాపా ఒకటే ఉంటాయి సో ప్రత్యక్షంగా శబ్దాలు తెలుస్తూ భేదమే మనకి తెలుస్తూ ఉంటే ఏకత్వం ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు అలా మాట్లాడే వాళ్ళని మేము ఇలా అడగదలుచుకున్నాము భక్తులుగా మనకు మేము అడగదలుచుకున్నాం ఏమిటి किम शब्दादीनाम भेदेन आकाशे तत्वम विरुच्यते మేము వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతాం సా పా వేరు వేరు భేదమే సా భేదమే పా భేదమే రీ గా మా కూడా భేదమే తదిగినతం తదిగినతం భేదమే ఈ శబ్దాలన్నీ భేదమే శబ్దములు భిన్న భిన్నములుగా ఉన్నాయా దానిని బట్టి ఆకాశం అనేది భిన్న భిన్నముగా ఏకమా నువ్వు చెప్పు ఏమిటావు ఆకాశం శబ్దము ఆకాశం కదా నువ్వు ఆకాశము భిన్న భిన్నంగా ఉండకుండా సా అనే శబ్దము ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆకాశం ఉండాలి వాయిస్ బాక్స్ అంటారు వాయిస్ బాక్స్ లో వాయిస్ బాక్స్ తర్వాత వేన్ అంట వేన్ అంటే ఏంటి ఏంటంటే ఆ తీగలు అవి అవే వేడంటే అంగాలు వేడంటే వేడంటే ఆ లోపల ఉండే ఆకాశము వేళ ఆకాశానికి వేళాలు పేరు తప్ప ఈ ఆకుకాయ పొగలు వేడ ఆకుకాయ పొగలు మీకు ఆకుకాయాలు కూడా చేస్తే వేడు వచ్చింది వీణ అంటే ఆకాశములకు వీణ అంటే ఆకాశం సపోజ్ మీకు వేడ మీద వాడి వేడని మీకు చెడగొట్టాలంటే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా అనుకునేప్పుడు కొమ్మది దాని లోపల చెట్టకాయలు ఇంత స్మృతి పెట్టేస్తే ఇంకా వాడి వేడ అంటే వైరింగ్ అయినా ఆ డోర్కి లోపల ఖాళీ ఉంది ఆ ఖాళీలో కాగితాలు నింపేసి పిల్లర్స్ ఉంటాయి చూడండి నింపేసి మళ్ళీ డోర్ బిగించేసి అక్కడ పెట్టేస్తే మనకు ఉంది ఏమీ ఉండదు ఆకాశమే వీణ ఆకాశమే వైలిన్ ఆకాశమే భూమి కాబట్టి ఇప్పుడు సా వేరు పా వేరు సా అన్నప్పుడు ఆకాశం పా అన్నప్పుడు ఆకాశం వేరంటావా ఒక కన్నా చెప్పు మేము అడుగుతాం కిం శబ్దాదీనాం భేదైన ఆకాశైకత్వం తిరుగుతుంది సా వేరు పా వేరు మంచిదే శబ్దము భేదము ఉన్నది దాన్ని బట్టి ఆకాశము ఏకము అనేది విరుద్ధము ఆకాశము ఏకము ఏంటంటే విరోధం వస్తుంది అధనవిద్యతే అదే శబ్దాలు ఏదైనా ఆకాశం ఒక్కటేనండి శబ్దము భిన్నముగా ఉంట భిన్నముగా గ్రహించబడుట మీరు భిన్నంగా తెలుసుకుంటూ ఉంటారు కదా ఆ శబ్దముల యొక్క భేద జ్ఞానము ఆకాశ ఏకత్వానికి విరోధం ఉండదు అని చెప్పాలా అక్కర్లేదు అలాగే చెప్పాలి కదా మరి వాడు అలా చెప్పినప్పుడు నామరూపముల యొక్క భేదం ఉన్నప్పటికీ బ్రహ్మైకత్వానికి విరోధం లేదు నా ప్రత్యక్ష విరోధ ప్రత్యక్షానికి విరోధం నా పరిధి ప్రత్యక్ష విరోధ నిజమే చూడు శబ్దము భిన్నముగా ఉన్నప్పటికీ ఆకాశం యొక్క ఏకత్వానికి విరోధము లేదు ఇక్కడ ఉన్న భేదము ఆకాశ ఏకత్వానికి విరుద్ధము కాదు అని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని ఆయన అడుగుతున్నారు అయితే ఆయన అనుకుంటున్నారు అవునండి కరెక్టే శబ్దమో భేదమైన ఆకాశం ఒక్కటే కదా అని వాడు తలకే ఉంటాడని అనుకుని రాశారు అర్థమైందండి తరిహి నా ప్రత్యక్ష తనకి ఏంటంటే మనం అలాంటప్పుడు అలా చెప్పినట్టు అర్థం ఏంటి శబ్దభేదం ఉన్నప్పటికీ ఆకాశం యొక్క ఏకత్వానికి విరోధం లేదు అన్నప్పుడు నామరూప భేదం ఉన్నప్పటికీ బ్రహ్మ ఏకత్వానికి విరోధం లేదు కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రత్యక్షాన్ని బట్టి ఉండే నామరూప భేదం ఉన్నప్పటికీ బ్రహ్మ ఏకత్వానికి విరోధం లేదు అని నేను చెప్తాను అని ఆయన దాన్ని అలా చెప్పాను సపోజ్ అవతల వాడు ఆకాశానికి భేదం ఒప్పుకుంటా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆత్మకే అవుతుంది విరోధం అవుతుంది ఆయన ఎదుటివాడు కొంత వివేకం గల వాళ్ళని తెలిస్తే నాకు తెలుసు అర్థమైనది తప్ప ఓకే యక్షోక్తం ప్రతి అంటే ప్రత్యక్ష విరోధం లేదని చెప్పేశాను ప్రత్యక్ష విరోధం లేదు నేను మీకు నిన్న మనం తీసుకుంటున్నాను క్లాస్లో చూడండి శబ్దములు భిన్న భిన్నముగా ఉన్నాయి శబ్దములలో భేదం అంటే అర్థమేమో చూసినాం ఆ ఇన్స్ట్రుమెంట్ లో భేదం ఉన్నది ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క వైబ్రేషన్స్ లో భేదం ఉందని అర్థం ఇన్స్ట్రుమెంట్ వైబ్రేషన్స్ లో భేదం ఉన్నది దాన్ని బట్టి మీ కర్ణ దేవి యొక్క వైబ్రేషన్స్ లో భేదం ఉంటుంది దాని గురించి ఆల్టర్నేటివ్ ఛానల్ దాంతో లేదు దానికి వేరే ఆల్టర్నేటివ్ ఇంకా వేరే భేదం ఉందని చెప్పక్కర్లేదు ఆల్టర్నేటివ్ ఛానల్ ఉంటుంది దాన్ని బట్టి మనస్సులో సాది గామ పాట భిన్న భిన్నములుగా శబ్దములు గ్రహించబడతాయి ఈ అంతా ఉంటుంది ఈ అంతా దేన్ని బట్టి వచ్చింది ఇన్స్ట్రుమెంట్ని బట్టి వచ్చింది విషయము ఇంద్రియమును బట్టి వచ్చింది చెవిను మనస్సు అంటే ఇన్స్ట్రుమెంట్ బట్టి విషయాన్ని బట్టి వచ్చిన భేదం తప్ప వస్తుత ఆకాశంలో భేదం లేదు ఆకాశము ఏకం ఇంత మాత్రం మీరు చూసుకున్నట్లయితే ప్రత్యక్ష విరోధం లేదు ఇంకా అనుమాన విరోధం ఉన్నది కదా ఎందుకని దేహాలు రెండు ఉన్నాయి ఆ దేహాలను జీవితం వేరు ఉన్నారు ప్రతి శరీరం శబ్దారూపంధార ఒక ఆయన పాట పాడుతున్నారు పాట పాడుతుంటే ఒకడు ఆయన మహానంద పడిపోతూ ఆ రాగాన్ని దాన్ని తాళాన్ని ఉత్సాహంగా ఎంగేజ్ చేసేస్తున్నాడు ఇంకొకరు తలపు తల పట్టుకుని ఇబ్బంది పడుతుంది సంగీత కచేరీలో నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టాను నేను నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టాను నేను సేపు కూర్చోలేను నా వల్ల కాదు కాదని ఆయన అద్భుతంగా పడతా అని చెప్పి నేను కొద్దిసేపు ముందు పెట్టుకున్నాను అదో పడతారు కాబట్టి ఒక అరగంట ఉంటుంది అలాగే నేను పోతాను నేను ఒక గంట మూడు గంటలు ఉంటుంది నేను అసలు కూర్చోలేదు నేను నలుగుతో కూర్చుంటే బాబు నేను అరగంటలో వెళ్తున్నాను నన్ను మీరు ప్రథమస్థానంలో కూర్చోబెడితే నేను మధ్యలో పెట్టి మీరు ఇబ్బంది పడతాను అంటే మీరు మధ్యలో ఏదో మాకు కావాలని చెప్పేసి నాకు కూర్చోబెట్టాను ఆయన ఒక పాట పాడారు పాట పాడడానికి అరగంట ఓకే చాలా అద్భుతంగా కేక్ పాడు అందరూ ఏం చేస్తారు నేను కూడా ఏం చేస్తాను ఆయన చెప్పులేవా నేను ఏం చేస్తాను అరగంట అయిపోతే ఆయన ఆగి ఆ ఫ్లాస్క్ తీసి దాంట్లో ఏమో వెయ్యాలని పవర్ని దాని దాంట్లో ఈ లోపల ఈ మందిర వాడు ఏమో అదేదో ముందు తీసి ఆ మందిరం పట్టింది దానికి ఒంట్లో చుట్టూ ఇలాంటి ఎలా మొదలుపెట్టాను పది నిమిషం కావాలి ఈ లోపల మెడగా ఇలా ఉంది నేను బయట కాబట్టి కాబట్టి అక్కడే ఇంకో కొంతమంది ఉన్నారు టూ అవర్స్ అలాగా ఫిక్స్ అయిపోయి ప్రతిపల్లాగా కూర్చుని విన్నారు కాబట్టి చూడండి శబ్దం శబ్దము ఉన్నాయి ఆ ఉపలబ్ధం ఈ ఉపాధిలో ఉపలబ్ధం ఒక రకంగా ఉన్నాడు ఆ ఉపాధిలో ఉపలబ్ధ ఇంకో రకంగా ఉపలబ్ధ అంటే వినేవాడు తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి శరీరం ఉపలబ్ధార్థ దివ్యే అదే శబ్దాన్ని ఒకడు ఆస్వాదిస్తాడు ఇంకొకడు అంతల్లా ఆస్వాదించాడు మరొకడు అలవాటు చేసి ప్రతి శరీరము ఆ వాసన కింద భిన్నాలుగా ఉంటాయి తర్వాత వీళ్ళందరూ కర్తలు ప్రతి శరీరంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్తలు ఈ దేహంలో ఒక కర్త ఉన్నాడు ఆ దేహంలో ఇంకో కర్త ఉన్నాడు మరో దేహంలో మరో కర్త ఉన్నాడు ఏమి కర్త కర్మలు కర్మలంటే ఎలా ఉంటాయి ధర్మ ధర్మాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ధర్మాధర్మాలు వేరే ఉంటాయి పుణ్యపాపాలు వేరే ఉంటాయి సుఖ దుఃఖాలు వేరే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో జీవులందరూ భిన్నులు అని మనం అనుమానం చేయాల్సి ఉంటుంది అనుమానం ఎలా చేస్తామంటే సర్వే జీవాహ భిన్న ఈ జీవులందరూ భిన్నులు ఎందుకని సుఖ దుఃఖ భేద భేదము ఉండటం వలన ఎలా అయితే అనేక పదార్థములు ఉన్నప్పుడు వాటిలో షుగరు లేకపోతే ఉప్పు మొదలైన వాటిలో ఉండే మెదాన్ని ఉప్పులో మెదం ఉంది పదార్థం లేదు మనం అలా నిర్ధారిస్తాము అదేవిధంగా మీరు అభివృద్ధి చేసిన దుఃఖాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసిన దుర్గమాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరు వేరు జీవులు అని మనం అనుమానం చేస్తాం అనుమాన ప్రమాణం చేత భేదాన్ని సాధిస్తాం కాబట్టి నీ ఏకత్వం బ్రహ్మైకత్వం దీని గురించి అవుతుంది కదా అని అనే పాయింట్ తెలుసుకున్నారు అనుమాన విరోధ బ్రహ్మం చెప్తే అనుమాన విరోధ ఇప్పుడు ప్రశ్న వేసుకుంటాం భిన్నా కైలే ప్రశ్నవ్యాపారంలో ప్రశ్న వేస్తాం వివిధ దేహములలో దేహేంద్రియము ఇంద్రియం అంటే మనస్సు కూడా ఇది వివిధ దేహేంద్రియములలో జీవులు భిన్నులు జీవులు వేరు వేరుగా ఉన్నారు అని మీరు అనుమానం చేయటం నిర్ధారించారు కదా ఈ అనుమానం చేసేది ఎవరు అనుమానం అంటే ఇన్ఫరెన్స్ ఈ ఇన్ఫరెన్స్ చేసి వాడు ఎవరు అని మేము అడుగుతాం చెప్పండి అసలు అసయస్మాభి అనుమానం చలీ మేమందరం తార్కికులం పది మంది ఉన్నారు అయ్యా జీవులు నిజంగా ఉన్నారని అనుమానం చేసేది ఎవరు నేను ఎవరైనా మేము పలుకున్నాం పడుతున్నాం పదేళ్ళు కష్టం చదివాం నవద్వీపం పోయి మాధువు కర్మాలు చేసుకుంటూ ఎవరింట్లో వారాలు చేసుకుంటూ తిరిగి పదిహేడు కష్టం చదువుకుంటూ వచ్చాం తర్కంలో ఏముంటుంది అనుమానము అనుమాన కౌశలం చూడండి నేర్పు ఇంజనీ నేర్పు కంట్రీలోనే అనుకోండి వాడు ఏమిటి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోను వాటిలోనూ చాలా నేర్పడిగా ఉంటాయి మరి తార్కికుడు దేంట్లో నేర్పడిగా ఉంటాడు విమాన ప్రయోగంలో నేర్పడియే ప్రతిదానిగా విమానం ఉదాహరణ పర్వతం ఇక్కడ కూర్చుంటాడు ఆ దూరంగా పర్వతం నేను మీకు చెప్పాను వాటిమాల వెళ్ళినప్పుడు మాకు విమానాశ్రయంలో ఇట్లా నీళ్ళు ఉంటాయి అవ్వటానికి నేను మహోత్సాహం ఇలా దిగిన తర్వాత యూనివర్సిటీలో ఉన్నాము మీ కిటికీ మనిషి మీరు అడ్డుకోవటానికి చూసేవచ్చు సరే కిటికీ చూస్తే అక్కడ మూడు బర్మకాలు ఉన్నాయి ఆ మూడింట్లో ఒకటే అడ్డుకోండి ఎలాగండి అంటే ఎలాగ చూడు ఈ మొదటి పొడవులు మేఘాలు ఉన్నాయి ఇంకో పొడవులు మేఘాలు సముద్రంలో కూడా మేఘాలు ఉన్నాయి అవి మేఘాలు అవి పోగా సరిగ్గా పట్టుకొచ్చి ఆ హక్కులు చూస్తే స్పష్టంగా తేడా ఈ రెండింటి మీద మేఘాలు ఉన్నాయి ఆ మూడో దాని మీద మాత్రం పోగా ఉంది బైనాకులు పౌరుషులు బైనాకులు అది పెట్టి చూస్తే ఆ పొగ వస్తున్నట్టుగా కూడా అంటే కాబట్టి ఇక్కడ మూర్ఖునే ఆ దూరంగా ఉన్నది నేను అనుమానం చేశాను పర్వతో వర్ణిమా అదే అగ్నిపర్వతం ఎందువల్ల ధూమా ధూమము వలన లింగమది యథా మహానస అలాగే ఈ జీవుడు ఈ జీవుడు కంటే భిన్నుడు ఎందుకంటే ఈ జీవుడు ఏడు మొహం పెట్టుకున్నాడో ఆ జీవుడు ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి ఈ జీవిత జీవితం అంటే బిందువు అని అనుమానం చేస్తాం సో మేమే అనుమాన విషయంలో అనుమాన ప్రమాణాన్ని అపరేట్ చేయడంలో మన నేర్పుదల వాళ్ళని తాత్వికులకు మేమేం చేసాం అనుమానం అలాగా ఎవరు చేశామని అంటారు మేమేం చేసాం అని చెప్తారు చెప్పినప్పుడు మళ్ళీ మేము కేవలం అనుమానం మళ్ళీ ఇంకో ప్రశ్న ఉంటుంది అనుమానములో నేర్పరమైన మీరు ఎవరు అని అడిగారు కేవం పుష్కారం అనుమానం పూసలో ఎవరు అంటే మేము పోలగా మీద అనుమాన కుశములైన మీరు ఎవరు అని మేము ప్రశ్న వేస్తాం మీరు ఏం సమాధానం చెప్తారు శరీరేంద్రియమనాత్మసుచేతం అమానకౌశలత్యాఖ్యానే శరీరేంద్రియమనస్సాధనా ఆత్మానం వయం అభిమానకుశలా ఏకకారణ సాధ్యవాద్ ప్రియానాది చేత్ భగవాన్ మహర్షి నేను ఎవరు అని ప్రశ్న వేసుకోమని చెప్పాను ఆయన నేను ఎవరు అని ప్రశ్న వేసుకోమంటే అంటే అది ఏదో అనుమతమైన ప్రశ్న అనుకున్న వాళ్ళు కొంటారు అలా ఆ ప్రశ్నలో చాలా గంభీరమైన అర్థం ఆ ప్రశ్న అంటే శబ్దంలో చేశారు అసలు మీరెవరు అనుమాన పురుషులైన మీరెవరు అని అడిగారు చెప్పండి మీరు దేహము ఇప్పుడు ఈ అవమాన కౌశలం దేహంలో ఉందా దేహానికి ఉందా దేహానికి ఉంటుందన్న అవమాన కౌశలం దేహం చేయకుండా అవమానం ఆ దేహము కాదు కన్ను ఇంద్రియ దృష్టి కన్నుతో చూసి మీరు అనుమానం చేస్తున్నారు కదా కన్ను అనుమానం చేస్తుందా కన్ను చేయదు కదా మనస్సు మనస్సు తీసుకుంటుంది ಕರುವು ಸೂಚಕನೆ ದೇಹನ ಒಪ್ಪುವಾರೈನೆ ಮನಸು ಕರುವು ಸೂಚಕ ಅದು ಅನ್ಮಾನಿಸುತಲ್ಲ ಜೈನೆಸು ಇದಲ್ಲ ಅನ್ಮಾನ ಒಂದು projection projection ಆಗೋನಾ ಅನ್ಮಾನ ಜೈನೆ ಮನಸು ಯಥಾ ಮಹಾ ಸಹನದ projection ಅವೆtoDouble ಅದು ಅಂತ ಬೋವುಶ ಮನಸು ಅನ್ಮಾನಿಗೆ ಕರುವು ಮನಸ್ಸು ಅನ್ಮಾನಕ್ಕೆ ಸೇರಿತಾರು ಅಂತ ಕಂದು ತೋ ಕलिस ಕलिस ಏನೋ ಆಗಾಟಲ್ಲ ನೀ ಯಾವನು అనుమాన అనుమాన విషయమైన నువ్వు ఎవరు అంటే నేను మనస్సు నువ్వు చెప్పగలవా చెప్పలేదు ఎందుకంటే మనస్సు అనుమానం చేయలేదు ఇంకా అహంకారం ఉన్నది అహంకారం అనుమానం చేస్తుంది అహంకారం అనుమానం చేస్తుందా అహంకారం ధనం ప్రధానం అనుమానం చేసేస్తుందా అహంకారం కాదు అహంకారానికి వెనుక ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు ఒప్పుకోడు వాడు అంతవరకే అదే జీవితం చేస్తారు కాబట్టి శరీరము ఇంద్రియము మనస్సు అహంకారం దీంట్లో ఏ ఒక్కటి అనుమానం చేసేది కాదు అని తిరస్కరించారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా ఒక పని అనుమానం ఒక పని జ్ఞానము క్రియ వంట వండడం ఎలాగైతే క్రియో జ్ఞానము కూడా ఒక క్రియ ఇది తాకింది కదా వేదాంతు జ్ఞానము క్రియ కాదు క్రియ లేదు జ్ఞానం లేదు ఇది ఎలా ఉందంటే వంకాయ కూరం ఎక్కువరా పనసకాయ కూరం ఎక్కువరా బీరకాయ కూరం ఎక్కువరా ఇవన్నీ కూరలే పెరుగు టీచర్ ఇవి కూడా కూరే అది కూర కాదు కూర తిని తినిదే కానీ కూర కాదు ఏం కూర అన్నింటితో పాటు అది కూడా కూర అంటాం కాదు ఆనందాన్ని తినలే అది కూర కాదు అలాగే పరిగెత్తే క్రియ చూశారు చూడగలరు పరిగెత్తారు క్రియ పని ఏదో చేశారు క్రియ మాట్లాడారు క్రియ తెలుసుకున్నారు క్రియ కాదు కానీ వాళ్ళు క్రియ కాబట్టి తెలుసుకోవడం అనుమానం అంటే తెలుసుకోవడం కదండి గౌరవం అభిమానం అనే జ్ఞానానికి అనుమానం అనే అనుమానం ఉంది కదా ఆ జ్ఞానంలో మేము పండితున్నాము ఇప్పుడు జ్ఞానాన్ని క్రియ అంటారు ఓకే క్రియ అయితే అసలు ఫస్ట్ ఫండమెంటల్ రాంగ్ ఇది but let us go along with okay జ్ఞానం క్రియ ఇప్పుడు మీ సమస్య ఏంటి ક્રિયા એટલે ના અનેક કારણક સાધ્ય ક્રિયા રેડી આ કેરો આ દાંતની કેટલી ચેયા લોક ક્રિએટિવ નિરધારિત સિસ્ટમ તો વંતા પરહી વંતા પરહી એટલે મેરા કોચ પૂછતો હોય પોટતા હો કે સાંભળો કો લેવાળો કીમેરો પૂછવાવાળી એબીડી બોલાય పోయాలి దిక్కు వెలిగించాలి అక్కడ ఉంటే తప్ప దాన్ని మొత్తం చేసి కొన్ని దిక్కు అక్కడ పెట్టాలి కాబట్టి ఈజ్ యాక్షన్ టు బి పెడతాం జ్ఞానం కూడా యాక్షన్ అంటాడు ప్రతి యాక్షన్ ఎలా చేస్తున్నాడు కర్త ఉండాలి కర్మ ఇప్పుడు వంట ఉండేటనుకోండి వంట వాడు కర్త కర్మ ఏమిటి బీజం కర్మ అంటే బీజం కర్మ పరకర్మ కర్మ బీజం బియ్యమును వండుతాడు కదా బియ్యము కర్మ దీంట్లో ఉండాడు గిన్నెను దేనికేతోటి ఉండాడు ఇందులో కోసం వీటి కోసం చెట్టుతో ఇలా కలిపి ఉండాడు అది ఉపకారణము ఎవరి కోసం ఉండాడు స్వామికి పెట్టడం కోసం ఉండేది కాబట్టి ఆయన సంప్రదాయం ఎక్కడ ఉండాడు ఒత్తిడిలో ఉండాడు ఆధారము అగ్నితో ఉండాడు అగ్ని ఉపకరణము సో ఈ విధంగా అనేక కారణాలను కలిసి ఒక క్రియని ఘటిల్ల చేస్తాయి ఒక క్రియ ఉత్పన్నమయ్యేట్లా చేస్తాయి అదేవిధంగా ఈ అనుమానం అనేది క్రియ జ్ఞానం కూడా క్రియగా దీనికి శరీరం ఉండాలి ఇంద్రియాలు ఉండాలి కళ్ళు ఉండాలి మనస్సు ఉండాలి అహంకారం ఆత్మ కూడా ఉండాలి ఇవన్నీ కలిసి ఈ క్రియను చేసేవి కాబట్టి ఈ సమాహారం అంటే ఈ గుంపు ఏదైతే కలదో ఇది అనుమానం చేసేటువంటి సమాహారము అని చెప్తారు వాడిచ్చి సమాహారం ఇప్పుడు చూడండి శరీరం ఆత్మ ఆత్మసుచ ప్రత్యేకం అనుమాన కౌశల ప్రత్యాఖ్యానే అంటే శరీరం కన్ను మనస్సు ఆత్మ వీటిలో ఒక్కొక్కటిగా అనుమానం చేసి కాదు అని తిరస్కరిస్తాం అప్పుడేమవుతుంది శరీరేంద్రియ మనస్సాధన ఆత్మానోమయం మేము ఆత్మలకు మేము ఆత్మలకు మేము బహుజనం ఇప్పుడు మేము పది మంది పండితులు ఉన్నాం నేను ఉండడం ఆత్మలము ఎటువంటి ఆత్మలము హనుమానుషరా ఆత్మ కొంతమంది ఆత్మలు సంగీత పండితులు ఆత్మలు కొంతమంది ఏమో శ్రేష్టమైన ఆత్మలు లేదు మేమేమో అనుమానంలో మంచి నేర్పు కలిగిన ఆత్మలము మాకు అనుమానం అనేది క్రియ ఆ క్రియ మొట్టవాడికి ఎలా అయితే సాధనాలు ఉంటాయో మా అనుమాన క్రియకు కూడా సాధనాలు ఉంటాయి ఏమిటి ఆ సాధనాలు శరీరము ఇంద్రియము మనస్సు మా సాధన శరీరేంద్రియ మనస్సు సాధనముగా గల వాళ్ళమై మేము కర్మను చేస్తున్నాం ఏమిటా కర్మ అనేక కారక సాధ్యత్వాలు అనేక కారణంలో చెప్పిన క్రియలు సాధించుకుంటూ ఉంటాయి మేము ఇన్ని కారణములను సాధనాలుగా ఉంచుకుని అనుమానం చేసే ఆత్మ లేదు అని సమాధానం విద్యార్థి శబ్దం ఎవరు చూసినా నువ్వు నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే నువ్వు సింగిల్ కాదు నువ్వు మల్టిపుల్ నువ్వు ఒక్కడే కాదు నువ్వు ఒక్క ఐదు కాదు నువ్వేమిటంటే మూడు నాలుగు ఐదు నుంచి ముద్ద నువ్వు నేను ఆత్మని అర్హానంద దేశమని కలుపున అర్హానంద దేశమని అంటే యవానంద చేసే మేరో ఒక సింగిల్ అంటే బండిల బండిలు కానీ అర్హానంద కుశం వస్తువుల అర్హానంద చేస్తുകൊണ്ടാണ് అది అర్హానంద చేసే మేరో is not a single is a bundle is a bundle but not single అవగాహన లేక పొందులేక సమాజం పోతుంది ఇవ బండిల్ కి సింగ్యులారిటీ తయారు అవుతుంది అంటే వెల్డింగ్కి సింగిల్కి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరు అన్నంలో కూర కలుపుకుని తిన్నారనుకోండి అది బండి it is not it not single అన్నం ఉంటుంది కూర ఉంటుంది పప్పు దాంట్లో పోపు సామాన్లు ఐదు అవి ఉంటాయి నూనె ఉంటుంది పొడవ ఉంటుంది పొడవ ఉంటుంది ఇవి కలుస్తాయి ఇస్తే బండి సింగిల్ సింగిల్ అంటే ఎలా ఉంటుంది పాలు తీసుకుని గడగడ తాగేసారు అనుకోండి సింగిల్ మనం పాలు కూడా సింగిల్ కాదు అది బండిలే కాబట్టి నువ్వు ఎవరు అన్నమాట ఇప్పుడు you are not single you are bundle okay ఏమంతది అనుమానకంశలే ప్రసంగ కాబట్టి మీరు అదే వేరు కాదు కాబట్టి నువ్వు ఇప్పుడు మనం లెక్క పెట్టడానికి వీడు ఒకడు వీడు రెండో వాడు వీడు అంటే అలా లెక్క పెట్టడానికి లేదు ఇక్కడ ఒకడు లేడు ఇదో బండిలు ఇదో బండిలు ఇదో బండిలు అని బండించి వెళ్ళకపోవాలి సింగిల్ ఎవరు లేదు వస్తున్నారు ఇంకా ఓకే అనేక కారణ సాధ్యాహి క్రియా అది హనుమాన్ అనేకత్వ ప్రసంగా అంటే ప్రతివాడు అనేకమే నువ్వు మేము పది మంది ఉన్నాం కాబట్టి అనేకం అలా కాదు పది మంది ఉన్నామంటే పది మంది ఉన్నారు అనేకం కదా అప్పుడు కాదు కదా పది మంది అలా కాదు ఈ పది మందిలో వీడు ఒకడు వీడు అనేకము అంటే వీడు రెండో వాడు ఒకడు అనేకము మూడో వాడు ఒకడు అనేకము వీళ్ళందరూ కూడా అనేకముగా ఉంటారు ఓకే ఇప్పుడు మీ అనేక కారక సాధ్యాహి క్రియా ఇది మీరే ఒప్పుకున్నారు కదా ఓ సాక్షిద్వారా మీరే ఒప్పుకున్నారు కదా ఏమని క్రియా అనేది అనేక కారకముల చేత సాధింపబడుతుంది అంటే పుట్టించాలి క్రియను క్రియని ఎవరు క్రియేట్ అది అక్కడ అలా ఉండిపోదు ఎవరు జనరేట్ అది జనరేట్ చేయడానికి అనేక కారకములను మీరు కలుపుకుపోయి దాన్ని జనరేట్ చేయాలి అని మీరు ఒప్పుకున్నారు కదా మంచిది తపః అన్మాన్ క్రియా అనండి చెప్పాలి ఇద అన్మాన్ క్రియాంట జ్ఞాన క్రియం అనొడు జ్ఞాన నావుంట రిచక్షం అనుమానం ఉపమానం శబ్దం ప్రతిదీకి liye జ్ఞానం క్రియంంట జ్ఞాన ఉద్భవమేంట ఒక ఉదాహరణకు ఒక సోడాలికి అబడ్ చేయాలంట అంటే క్రియేటివ్ కబదా అన్మానుకు క్రియా ఓకే सा शरीरेन्द्रियमन आत्मसाधनैः साधकैः आत्मकर्तृका निर्वर्ध्यते చేతజ్ఞాతం కాబట్టి మీరు ఇంకా ఏమైనా ప్రతిజ్ఞ చేశారు ఆ క్రియ అనుమానం అనే ఆ క్రియ నిర్వర్తింపబడుతుంది అంటే క్రియేట్ చెప్పు నిర్వహించబడుతుంది ఎవరి ఎవరి చేత నిర్వహించబడుతుంది ఆత్మకర్త శరీరము జీవులు మనస్సు ఆత్మ నాకు ఉన్నాయి కదా దీంట్లో ఆత్మకర్త ఆత్మకర్తగా తర్వాత శరీరము ఇంద్రియము మనస్సు సాధనముగా ఆత్మ కూడా సాధనమే శరీరేంద్రియ మన ఆత్మ సాధనై సో ఆత్మశుద్ధ స్వరూపవచన అంటే వీడి స్వరూపం ఆత్మ కాబట్టి ఆత్మ అంటే ఆత్మ మనోనే ఆత్మ కాబట్టి వీటిని సాధనాలుగా చేసుకుని వాటిని కారకాలుగా చేసుకుని దాంట్లో ఆత్మకర్తృ కారకం అవుతుంది కారకమని ముందు ఒప్పుకుంటాం అది ఏ కారకం అంటే కర్తృ కారకం అవుతుంది శరీరము ఇంద్రియము మన ఇంద్రియము మనస్సు రెండు కరణ కారకము అవుతాయి ఈ విధంగా ఓ క్రియని మేము గుర్తించినాము అనుమానం అనే క్రియని అంటే అక్కడ క్రియేట్ చేసినాము అని మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా సిద్ధాంతం చెప్తున్నారు సిద్ధాంతం చెప్తున్నారు సిద్ధాంతంలోనే ఉంటుంది అలా మీరు గుర్తింపు చేశారు కదా తత్ర వయం అనుమానం శలాం వదంతి శరీరేంద్రియ మనస్సాధనా ఆత్మాన ఆత్మాన ఆత్మన దేంతో కదా వయము నా ప్రత్యేకము వయము అనేకే నిత్యుపగతం అంటే ఏమైనా ఇదంతా సిద్ధాంతం కాబట్టి మీరు ఆ విధంగా ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు కనుక తత్ర అంటే అది అర్థం ఉండగా మేము అనుమాన కుశలము అని మీరు అంటున్నారు కదా వయం అనుమాన కుశల అని మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆ వయంలో నేను నేను నేను ఉన్నాడు ఆ నేనెవరు ఆత్మలన్నీ వేరువేరుగా ఉన్నాయి నేను ఒక ఆత్మ నేను ఒక ఆత్మ నేను ఒక ఆత్మ అని వేరువేరుగా ఉన్నాయి ప్రతి ఆత్మ కూడా శరీరేంద్రియ మనస్సాధనా ఆత్మ ఆత్మ అనుమాన కుశలం కాదు శరీరము ఇంద్రియము మనస్సు సాధనముగా కలిగిన ఆత్మ అనుమాన కుశలము ఇంకొక ఆత్మ అనుమాన కుశలము అంటే అర్థం ఏంటి ఇప్పుడు మేము అనుమానం చూసేదాము అని చెప్పే మీరు మీ ప్రతి వాడు ఒక్కడు కూడా వాడు కాదు ఒక్కడు కాదు you are not a single entity you are bundle so నేనన్నమాట you are not single you are bundle ఇది అబ్జర్వగల సమస్య అని మీరు తేల్చినట్లయితే అలా మీరు స్వీకరించినట్లయితే ఓకే స్వీకరిస్తే ఏమైనట్టు అహో అనుమాన కౌశలం దర్శకం కాబట్టి మీరు అనుమానం అనిపిస్తుందంటే మీరు అనుమానం యొక్క నేర్పు ఎలా తేలిందంటే అక్కడికి నేను ఆ నేను అనేది ఒకటి కాదు బండిల్ అంటే